ఇంతసేసినవాడవు ఇక నన్నేలకపోదు చింతదీర నీవే రక్షించుకొంటగాక తక్కువతో నీతో నేను మాటాడి ఎరుగుదునా ఒక్కపు నీవైన రూపు చూపితివా నిక్కము నీ ఉండేటి నెలవు తెలిసితినా చిక్కి నీవే నా మది నిల్చితి వింతిగాక ఇంత చేసిన వాడవు ఇక నన్నేలకపోదు చింతదీర నీవే రక్షించుకొంటగాక కోరి నీ అవతారాల కూడి మాడియాడితినా ఏ రీతినైన సేవ చేయించుకుంటివా నేరిచి ఒకనాడైన నిన్ను నేతలచితినా ఊరకే నీ కృప నాపై నుంచితివిగాక ఇంతసేసిన వాడవు ఇక నన్నేలకపోదు చింతదీర నీవే రక్షించుకొంటగాక ఎన్నడైనా నిన్ను నేను ఎనసి కొలిచితినా నిన్ను దేవరనుచు ನೆಮಕಿತಿನ పన్నుగా ಅಲಮೇಲ್ಮಂಗಪತಿ ಶ್ರೀ శ్రీ ತಿನ್ನಗ నను ఉద్ధరించితివి నీవే కాక ఇంత చేసిన వాడవు ఇక నన్నేలకపోదు చింతదీర నీవే రక్షించుకొంటగాక